సో చూడండి మీ మీకేదో జ్ఞానాన్ని ఉపదేశించడానికి నేను రాలేదు మీలో మీరు ఊహించుకున్న సంసారం లేదు సుమా అని పాయింట్అవుట్ చేయటానికే నేను వచ్చిన నేను వచ్చిన మరో ఆచార్యుడు వచ్చిన శంకరుడు ఆ మాట ఎవరు అంటే మీ స్వరూపమునందు సంసారము లేదు తెలుసుకో అని చెప్పడానికి వచ్చేదే తప్ప ఈ ఆచార్యులు మీకు ఏదో లేనిది కొత్తగా మీకు కలిగించడానికి రాలేదు ఈ ఈ పాయింట్ మీకు it came well to your mind right ఇప్పుడు శక్తిపాతం అంటే ఏమిటో చెప్పండి నవ్వు కలిపి వాడు శక్తిపాతం అది అజ్ఞానం కాదు ఎందుకంటే శక్తిపాతంలో ద బేసిక్ ప్రెమిస్ ఈజ్ మీ దగ్గర లేదు ఆయన దగ్గర ఉంది అది ఆయన మీకు ఇస్తారు అది కదా శక్తిపాతం ఉంటాయి సో మీ దగ్గర పదకొండు వందల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర శక్తి ఉంది ఈ రూపాయలు ఇటు నుంచి అటు పాతం అయ్యేప్పటికీ ఆ శక్తి అటు నుంచి అటు పాతం అవుతుంది ఏమన్నమాట ఏమన్నమాట నేను అంటాను దాన్ని ఇంకో రకంగా పెట్టుకుంటే బాగుంటుంది ఎలాగా మీ పదకొండు వందల రూపాయలు ఇచ్చేసేయండి నేను మీకు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సత్యములను విలువలను బోధిస్తాను వాటిని మీరు ఆచరణలో పెట్టుకుని బాగుపడండి అని అలా పెట్టుకుంటే సరిపోతుంది that is skill that is అలా పెట్టుకుంటే బాగుంటుంది అయితే అలా పెట్టుకుంటే కూడా ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది ఏమిటి ఎదురువాడు బాగుపడడానికి ఉపయోగపడేటువంటి సత్యాన్ని విలువలని బోధించినప్పుడు పదకొండు వందల రూపాయలు నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు నీకెందుకు ఆ పదకొండు వందలు ఆ పదకొండు వందలు బరువు నువ్వెందుకు ఎత్తుకుంటావు నెత్తికి అది వాడి దగ్గరే ఉంది ఆ బరువు వాడినే మోయింది ఆ బరువు మళ్ళీ నీకెందుకు సత్యాన్ని చెప్పే వాళ్ళకి డబ్బు ఎందుకు డబ్బు పుచ్చుకుంటే సత్యం ఎలా అవుతుంది అనుభూతి ప్రకాశాచార్య అని నేను ఎప్పటికీ మర్చిపోలేని నాకు మరి అలా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఏమనిపించట్లేదు ఐ డోంట్ నో అనుభూతి ప్రకాశాచార్య ఏమన్నాడంటే ఎస్ట్రాలజీ గురించి చెప్తూ కాల కాలవిధ అని మండుత్యంలో ఆయన వ్యాఖ్యానంలో ఆస్ట్రాలజర్ అతను చెప్పేది సత్యము కాదు ఎందుకు సత్యం కాదో తెలుసిన అతను అది సత్యమైతే ఆ సత్యం అతన్ని ఇప్పటికే ఉద్ధరించి ఉండాలి అది అతన్ని ఉద్ధరించలేదు ఎలా తెలుస్తోందో తెలుసిన అతను నీ ధనాన్ని అపేక్షిస్తూ నీ ధనాన్ని అపేక్షిస్తున్నాడు అంటే అతడు అసంపూర్ణుడుగానే ఉండి ఇంకా సంసార దుఃఖంలోనే ఉన్నాడని అర్థము అంటే అతని జ్ఞానం అతన్ని ఉద్ధరించలేదు అని నీకు తెలిసిపోతుంది నీ ధర్మాన్ని అపేక్షిస్తున్నాడు కనుక అయితే అతన్ని ఉద్ధరించాలి అతని జ్ఞానం నీకు సంక్రమింపజేస్తే నిన్నేం ఉద్ధరిస్తున్నది కాబట్టి that far we refuse it throw it aside అని చెప్పాడు ఆయన ఆ రకంగా మాట్లాడిన వాడు నాకు ఎవరు కనపడలేదు అమేజింగ్ థింకింగ్ మొత్తానికి అజ్ఞానం చేత ఈ సంసారం అంతా కూడా మన ఎందు అధ్యారోపితమై ఉన్నది వాస్తవంగా లేదు you pay attention to it you pay attention బిఏ మహామత్స్య మీరు ఈ పిరికి పందలా ఉంటే పనం పిరికి అన్నిటికీ పిరికే అన్నిటికీ పిరికి ఎలా ఉండాలి ఏమోనండి మరి మీరు ఇలా చెప్తున్నారో మరి ఆ గురువు గారు అలా చెప్పారు he's a covered person he cannot understand it how can he understand the truth ఎందుకంటే మరి ఆ గురువు గారు చెప్పారండి మీరు ఇలా చెప్పారండి అన్నవాడు వాడు అకౌంట్లు రాసుకుని తన డబ్బు తాను బ్యాంకులో వేసుకుని వడ్డీ తీసుకుని తినడానికి వస్తాడు తప్ప తత్వాన్ని తెలుసుకుని పనికిరాడు అంత పిరికితనంలో ఉన్నవాడు తత్వాన్ని తెలుసుకుంటాడు ఎవడో మేము మా చిన్నప్పుడు ఎవడో ఒక పండితుడు చెప్పాడు రాముడు మంచి బాలుడు అని ఎప్పుడైనా విన్నారా నేను విన్నాడు కదా రాముడు ఎందుకు కొరగాని వాడు అంటే రాముడు శ్రీరాముడు కాదు చెప్పింది అలా చెప్తారు మన సోషల్ మొరాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎవరిని మంచివాడిని వీళ్ళు ముద్ర వేస్తారో వాడు ఎందుకు పనికిరాని పిరికి కట్ట ఎందుకంటే ప్రతిదానికి తలకే ఉంటుంది देयীকে 100% కమిట్ করো देयীকে 100% కమిట్ করো ও रूपए किसी की किस्त से रूपए পাওয়াটা किसका किस्त से विनंदमूलंत जायतक दाख देयिकी కమిট করোpresentableIdকে তারে উপযুক্তও ఉంటారు দেयिकी కమిট করো સંસાધનો মারা শিক্ষা অন্তত বিপুলত্বত্বার মধ্যে সুযোগ করতে মহামতি সিনলাকা कठोरమైన আত্মవిశ్వాసంతో ఈ సంసారం ఏమిటి ఇది లెక్క ఏమిటి ఇది దిస్ ఈజ్ ఆల్ అంద్రియ ఈ దేహము ఈ దేహాన్ని గురించి పొద్దస్తమానం మీరు దేహాన్ని గురించి బెంగపెట్టుకుంటే మీకు తత్వం ఏం తెలుస్తుంది ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సు ఇది అనాత్మ ధర్మాలు వీటి యొక్క సుఖ దుఃఖాలకి నాకు సంబంధం ఏం తెలుస్తుంది అనేంతటి మహోన్నతమ హిమాలయ పర్వతమంత ఎత్తైన ఆత్మవిశ్వాసం గలవాడు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు చాలా కష్టం అంచేతనే దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటో తెలిసిన ఏదో ఈ దేవుణ్ణి పూజిస్తే ఆ కోరిక తీరుతుంది ఆ దేవుణ్ణి పూజిస్తే ఆ భయం పోతుంది దాంట్లో పోతారు అక్కడ మనస్సుకి బలం అక్కర్లేదు కదా మనస్సు యొక్క బలహీనతకి సూట్ అవుతుంది అంచేత పోతారు మనోబలం ఉన్న వివేక బలం ఉన్నవాడు మాత్రమే నాయమాత్మ బలహీనేన లభ్య బలహీనుడికి ఇది పనికిరాదు ఆత్మబలం లేని వాడికి శాస్త్రం వర్కౌట్ కాదు తత్ర జాగ్రత్త స్వప్న సుషుప్త స్థానాంత్రయాణం విప్రకీర్ణ రూప ఉక్త ఇంతవరకు చెప్పిందని ఆయన చెప్తున్నారు మూడు జాగ్రత్తవస్థని వర్ణించారు స్వప్నావస్థని వర్ణించారు సుషుప్తిని కూడా వర్ణించారు వేరువేరుగా చెప్పారు ఈ మూడింటిని ఒక్క చోట తీసుకొచ్చి వాటి పరస్పర సంబంధము ఆత్మకు వాటితో ఉండే సంబంధాన్ని చెప్పలేదు మూడింటిని వేరువేరుగా చెప్పారు ముందు జాగ్రత్త అవస్థని చెప్పారు తర్వాత సృష్టిని చెప్పారు తర్వాత స్వప్నాన్ని చెప్పారు విడివిడిగా చెప్పారు విప్రకీర్ణ రూపము అంటే విడివిడి రూపాన్ని చెప్పడమైనది నా పుంజీకృత్య ఏకత్ర దర్శిత మూడవ స్థాయిని ఒక గుట్ట ఒక గుంపుగా చేసి పుంజముగా చేసి ఒక్కటోట చెప్పడం అనే పని చేయలేదు సో పుంజీకృత్య వాటి మూడిని కలిపి ఒకే మంత్రంలో నిరూపించలేదు యస్మాత్ జాగరితే ససంగ సమృత్యు సకార్యకరణ సంఘాత ఉపలక్ష్యతే అవిద్యయా ఏమంటే నేను మాట్లాడతా you look at yourself look at yourself మీరు మీ కేసు మీరు చూసుకోండి చూసుకున్నప్పుడు మీకు మీ మీరు మీకు ఎలాగా అనుభవానికి వస్తున్నారో మీరు ఒకసారి చెప్పండి మీరు సపోజ్ నేను చెప్తాను నేను ఉన్నాను సికింద్రాబాద్లో ఉన్నాను నా భార్య పిల్లలు నా పక్కనే ఉన్నారు నాకు తోడుగా ఉన్నారు అని వీడికి అనుభవానికి వచ్చిందనుకోండి తన గురించి అంటే సత్సంగ తర్వాత నేను ఇక్కడ సికింద్రాబాద్లో రిటైర్ అయి కూర్చున్నాను కొంచెం ఒంటికి ఓపిక తగ్గింది అయినా కూడా పుణ్యం ఏదో కొత్త సంపాదించి చేసి పెట్టుకున్నాను కదా మనస్సులో ఏవో కోరికలు వస్తున్నాయి తీరువు తీరుతున్నాయి లేనివి లేదు అని అలా తనకు తాను అలా అనుభవానికి వచ్చాడు అనుకోండి అంటే అర్థం ఏంటి సకార్యకరణ సంగ్రహ కాబట్టి మీకు మీరు అలా అనుభవానికి రావడంలో జాగ్రత్త అవస్థలో మీకు మీరు అలా అనుభవానికి వస్తే దాంట్లో న్యాయమే ఉన్నది ధర్మమే ఉన్నది సత్యమే ఉన్నదండి ఏమీ లేదుగా అలా అనుభవానికి వచ్చిన తర్వాత ఆ అనుభవమే సత్యమని అదే అదే ట్రూ అని మీరు స్వీకరించి మిమ్మల్ని మీరు ఒక మనస్సు చేత పరికల్పితమైన ఒక వ్యక్తిగా ప్రతిష్ఠించుకుని కర్త భోక్తయే ఈ దేవుడికి ఈ పూజ చేసాం ఆ దేవుడికి ఆ పూజ చేసామంటే మీరు పార్థులు అవుతారండి ఆ విధంగాను ఎందుకంటే the fundamental basis of your own understanding of yourself is such a false thing దాని నుంచి వచ్చేటువంటి ఫలితము మీకు అది పూర్ణం ఎలా అవుతుంది మీకు అలా అనుభవానికి రావాలి మరి ఎలా అనుభవానికి రావాలి నేను ఉన్నాను अहम భార్య ఎవరితో ఉంటారు లోకంలో అలాడుతూ ఉంటారు అన్ని అన్ని వాళ్ళని అన్ని ఎవరో ఎవరికి భార్య కాదు ఎవరో ఎవరికి భర్త కాదు ఉడికే అలాగా ఈ సంబంధాలని సమాజాలు కల్పించుకున్న సంబంధాలు ఇలా ఉంటాయి కొడుకు ఇంకా కొడుకు ఏమిటండి వారికి ముప్పై ఏళ్ళు వచ్చి వాడు ఎక్కడికి పోతే వాడు కొడుకుని వీడు ఊరికే గింజుకోవడమే తప్ప ఇంకా కొడుకు ఏమిటి వాడి తంటలో వాడు ఏదో పడుతూ ఉంటాడు వాడు ప్రేమగా పలకరించాడు అనుకోండి సంతోషం పలకరించలేదనుకోండి ఇది కూడా ఒక వరమే పలకరిస్తే సంఘం పలకరిస్తే సంఘం పలకరించలేదనుకోండి వైరాగ్యంగా ఉండమని మనకి బోధించి భగవంతుడు మనకి అర్థం చూపించాడు అదే వైరాగ్యం నేర్చుకోరా అని అర్థం చూపించినట్టు అంటే దీంట్లో అయిపోయింది అది ఓవర్ ఆ రకంగా తన స్వరూపం తనకి అనుభవానికి రావాలి కానీ సంఘపూర్వకంగా అనుభవానికి రాకూడదు దేహంలో ఏదో రోగం వచ్చిందనుకోండి ఏదో మందు మాకో వేసుకుంటాం విత్ ఇట్ ఫస్ట్ అసలు బాడీలో పెయిన్ వచ్చినట్లయితే you to externalize it you externalize pain first of all దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోకూడదు అంటే ఈ దేహము ఈ నొప్పి they are they are they I'm what I'm అని ఎక్స్టర్నలైజ్ చేయాలి చేసిన తర్వాత ఆ పెయిన్కి ఏమిటి చేయాలి it has to be done about the pain ఒకప్పుడు పెయిన్కి ఏమీ చేయక్కర్లేదు లిమిటెడ్లో అదేపోతుంది లేదా ఓ ఎనాలజిన్ ట్యాబ్లెట్ ఎనాలజిన్ అనేవారు పూర్వం ఇప్పుడు అది పోయింది ఏదో ఇవ్వు ప్రూఫెన్ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే పోతుంది ఒక డూ దాట్ అయిపోయింది లేదా ఒకప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది మోసుకుపోవాల్సి సో బయటకు వెళ్ళి ఆటో వల్ల తెలిసి అరే నన్ను హాస్పిటల్కి మోసుకుపోరా మనం మోసుకుపోవాలి అక్కడ ఎమర్జెన్సీలోకి వెళ్ళి విగ్రహ పరిస్థితి దీని సంగతి ఒకటి చూడమంటే వాడు ఏమంటాడో తెలిసిన రెండు వందల యాభై రూపాయలు కట్టింగ్ రిసీట్ పట్టుకోమంటాడు సరేలో ఓ అని చెప్పేసి రెండు వందల యాభై రూపాయలు కట్టి ఆ రిసీట్ పట్టుకొచ్చి ఇచ్చి చూడు దీని సంగతి అంటే వాడు ఎదురు చూస్తాడు ఆఖరు అది all you have to do there first you have to externalize externalize it and do any one of these things you are safe చాలా ఇంపార్టెంట్ కాబట్టి ససంగ తర్వాత సమృత్తు మీరు అజు వెయిటింగ్ ఫర్ డెత్ అజు waiting for death I ask you question you should never do that and death will come let it come it will come not for you You see, the funny thing is, body is not waiting for death. Death body ke untundi. Kani body is not waiting for death. You are waiting for death. Why should you wait for that? You don't wait for that. You know that you have known that. Body will die. Samrutyu. ససంగ సమృత్యు సకార్యకరణ సంఘాత మనకి మనం అలా అనుభవానికి వస్తున్నామేమండి ఇది ఎక్కడ ప్రారంభం నాకు నేను ఏదో భార్య పిల్లలు అందరూ ఉన్నవాడిగా ఇంకా పెరట ఎరయాను ఎప్పుడో పోతానన్నట్టుగా ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సు నేనే అన్నట్టుగా అలా అనుభవానికి వస్తుంది ఏమిటి అలా వచ్చినట్లయితే అదంతా కూడా అజ్ఞానం చేత వస్తుంది దరిది అవిద్య దరిది ఒరిజినల్ స్కిన్ ఈ ఒరిజినల్ స్కిన్ మన పట్టుకుని ఉండబట్టి అలా అనుభవానికి వస్తుంది ఇంకా స్వప్నంలో చూడండి స్వప్నేతు కామ సంయుక్త అది జాగ్రత్త అవస్థ గురించి చెప్పడం అయినది అజ్ఞాని సంసారం ఎలా ఉంటాడో చెప్పారు ఇంకా స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలోకి వచ్చి కామ సంయుక్త మృత్యురూప వినిర్ముక్త ఉపలభ్యతే స్వప్నంలో ఏమవుతుందంటే మృత్యు రూపాల నుంచి వీడికి విముక్తి వచ్చేస్తుంది మృత్యు రూపాలు అంటే ఏమిటో తెలిసిన దేహము ఇంద్రియములు మనస్సు వీటితో విముక్తి వచ్చేస్తుంది దేహము వీడు రిటైర్ అయ్యాడు ముసలి ముసలి కానీ స్వప్నంలో పడుచువాడుగా మృత్యురూపం పోయింది కదా ఈ దేహం పోయింది కదా ఇంకో దేహం మాట పుడుతాం ముందు ఈ దేహం పోయింది కదా తర్వాత జాగ్రత్త అవస్థలో వీడి మాట ఎవడు పట్టించుకోడు వీడి గురించి ఎవడు పట్టించుకోడు వీడి మాట ఎవడు వినడం వీడి గురించి ఎవడు పట్టించుకోడు స్వప్నావస్థలో మహారాజులాగా అందరూ వీడికి సేవలు చేస్తూ ఉంటారు అక్కడికి ఆ మృత్యు రూపం పోయింది కదా కానీ స్వప్నంలో కామ సంయుక్త ఆ కామన అనేది అది స్వప్నంలోకి వెళ్తుంది అది అది ఉంటుంది మృత్యురూపములైనటువంటి దేహము ఇంద్రియములు అన్నీ పోతాయి అంటే వీడు జాగ్రత్త వ్యవస్థలో చెవిటివాడు అనుకోండి స్వప్నంలో అన్ని చక్కగా వినబడుతూ ఉంటాయి ఆ ధనం అనే ఒక రూపము మృత్యు ఒక రూపం అది పోయింది కాబట్టి స్వప్నంలోకి వచ్చేప్పటికీ జాగ్రత్త అవస్థలో నుండి మృత్యు రూపంలో నుంచి విముక్తి కలిగిన మాట వాస్తవం కానీ కొండలరావు గారు వచ్చారు ఒక్కసారి నిలబడండి మహాశయ ఆయన కొండలరావు గారు రామకృష్ణ పరమహంస యొక్క భక్తాగ్రేసరుడు ఆయన రామకృష్ణ పరమహంస కూర్చోండి రామకృష్ణ పరమహంస పలికిన ప్రతి పలుకు ఆయనకు తెలుసు నోట్టుకోవచ్చు అంతేకాదు ఏ సందర్భానికి సరిగ్గా తగ్గట్టుగా ఆయనకి గుర్తొచ్చి గురుదేవులు ఇలా చెప్పారు అని చెప్తారు తర్వాత రామకృష్ణ పరమహంసకి ఆరాత్రికము అనేది హారతి ఇవ్వడము పూజ చేయటము వాటిలో సిద్ధాస్తులు ఆయన బ్రహ్మచారి చాలా పుణ్యాత్ములు కాకినాడలో ఉంటారు కాకినాడ రామకృష్ణ సేవా సమితికి మూల పురుషుడు ఆయనే చాలా బాగా పడతారు ఆయన మన చేత ఈవేళ రామనామాన్ని మన చేత చెప్పిస్తారు ఎందుకంటే చాలా బాగా రామనామాన్ని చెప్పిస్తారు ఆయన అది రామకృష్ణ పరమహంస చెప్పే రామనామాన్ని ఈయన మన చేత చెప్పిస్తారు ప్రేమ ముందుతో మనసే ప్రభు రామ రామ సో అది వారికి స్వాగతము వారిని నన్ను ఇంతకు ముందే కలిశారు నన్ను పొద్దున్నే కలిశారు కలిసి వచ్చారు మంచి ఒక్క పావు గంట ఉండగలుగుతారా ఎంతవరకు ఉంటారు రాత్రి రాత్రికి బండి ఎక్కుతున్నారా లేదు ఓకే కాబట్టి కామ సంయుక్త కనుక మృత్యు రూపముల నుంచి విడి విడుదల వచ్చింది స్వప్నంలోకి వెళ్ళేప్పుడు కానీ కామన మాత్రం వీడి వెంటే పడింది అది పోలేదు సో అని చెప్పినా అలా రాశాను స్వప్నము నుండి అయితే మృత్యువు యొక్క రూపమైన కర్మ నుండి విముక్తమైన మృత్యు రూపము కర్మ ఆ కర్మ నుంచి వీడికి విముక్తి వచ్చింది అయినప్పటికీ ఆత్మ కామనతో కూడి ఉన్నదిగా తోచును ఏవో కామనలు ఉంటాయి అవన్నీ యథార్థంగా ఉండవు కావు అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది ఏవో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ స్వప్నంలో బయటపడుతూ ఉంటాయి అవి స్వప్నంలో ప్రకటమవుతాయి ఒక ఆయనకి స్వప్నం వచ్చింది ఏమని దేవాలయం కట్టమని దేవుడు చెప్పాడని స్వప్నం వచ్చింది అంటే దాన్ని బట్టి అర్థం ఏంటనమాట దేవాలయం కట్టాలనే కోరిక ఆయనకి కాలదు అని అంతేకాని దేవుడికి కోరిక ఉండి ఆ దేవుడు తన దేవుడి కోరిక తన కోరికని ద్వారా తీర్చుకోవాలా ఎంత అసందర్భంగా ఉంటుంది అంచేతనే ఈ పురాణం అనే దాన్ని మీరు కల్పించేస్తే ఆ పురాణం బరువు అయిపోతుంది మీరు కల్పించకుండా ఒరిజినల్గా ఉన్న పురాణం మనల్ని మనకు ఉపకారం చేస్తుంది వీళ్ళు కల్పించిన పురాణాలన్నీ కూడా మహాభారం కింద అది ఈశ్వరతత్వాన్ని రాంగ్ డైరెక్షన్ పట్టిస్తాయి కల్పిత పురాణాలు ఈ స్థల పురాణాలన్నీ అలాగే ఉంటాయి వస్తుంది సో ఎనీవే కామ సంయుక్త కర్మ నుండి విముక్తుడైపోయినాడు కానీ ఆత్మ కామనతో కూడి ఉన్నదిగా తోచును అంటే ఏమిటి జాగ్రత్త వ్యవస్థలో ఉన్నంత సంసార బాధ్య సంసారం యొక్క బరువు స్వప్నంలో లేదు కానీ ఇంకా కొంత బరువు ఉంది సుషుప్తిలో అస్సలు ఏ ఉండదు that is how he building it ఆ సుషుప్తే పునః సరే ఇప్పుడు ఇంకా సుషుప్తిలోకి వచ్చాడు సుషుప్తి అంటే గాఢ నిద్ర సుప్తి సుప్తి అంటేనే నిద్ర సుషుప్తి అంటే గాఢ మంచి నిద్ర అంటే గాఢంగా నిద్రపోతున్నాడు నిద్ర యొక్క గాఢత అంటే అర్థమేటో తెలిసిన స్వప్నమేమీ లేదు మనస్సు కదలిక లేదు అని అర్థం అది నిద్ర దాంట్లో ఏమవుతుంది సంప్రసన్న అసంగోభవతి ఇక్కడ రెండు లక్షణాలు కనపడతాయి ఇది అసంగత అతి దృశ్యతే సో ఈ సంసార బంధములు ఏవైతే వీడు పెట్టుకుని పట్టుకుని ఉన్నాడో ఇవన్నీ కూడా జారిపోతాయి జారిపోయి వీడి యొక్క అసంగ స్వరూపము సుషుప్తి ఎందు బాగా అనుభవానికి వస్తుంది ఈ సుషుప్తి గురించి పెద్దలు పాయింట్అవుట్ చేస్తారు చూసుకో నువ్వు ఆలోచించుకో యూ యూ లుక్ ఎట్ ఎవరు సార్ ఎవరికి వారు ఆత్మశోధన చేసుకోవాలి నువ్వు నిద్రపోయి టైం అయింది తొమ్మిదిన్నర అయింది నేను ఇంతకుముందు చెప్తూ ఉండేవాడిని దృష్టాంతం అప్పుడు మయామీలో మయామీనే ఒక సిటీ ఉంది అక్కడంతా గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటుంది మయామీలో ఒక కసీనోకి చీఫ్ ఉన్నాడు వాడు కోటీశ్వరుడు వాడు ప్రతిరోజు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తోటి వాడు వ్యాపారం చేస్తూ ఉంటాడు casino so millions of dollars వస్తూ ఉంటాయి వాడికి ఏ రోజు ఆ రోజు అకౌంట్స్ చూసుకుంటాడు దాని పద్ధతి ఏం చేస్తాడంటే వాడికి అసిస్టెంట్లు ఉంటారు ఈ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే వెయ్యి డాలర్లని ఒక కట్ట కింద కట్టి పెడుతూ ఉంటారు వెయ్యి డాలర్లు కాదు పదివేల డాలర్లు ఒక కట్ట వాళ్ళ పని అది పదివేల డాలర్లు కరెక్ట్గా పెట్టి వాడికి ఒక బ్యాండ్ వేసి పెట్టడం ఇతను ఆ కట్టల్ని లెక్క పెట్టుకుంటాడు అతను లెక్క పెట్టుకుని అకౌంట్ సెటిల్ చేసుకుని ఫైనల్గా సిగ్నేచర్ పెట్టి చేస్తాడు this is his job that is his money so కట్టలను లెక్క పెడుతున్నాడు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు నిద్రపోతారంటే డిస్మిస్ చేసి వాళ్ళు అలా కట్టలు కట్టి బ్యాండ్లు రబ్బర్ బ్యాండ్లు వేస్తున్నారు వీడికి ఇస్తున్నారు వీళ్ళు లెక్క పెట్టు వీడు ఆవులించాడు తొమ్మిదిన్నర అయింది ఆవులంతా వచ్చింది అలిసి సొలిసి ఉన్నాడు ఏమన్నాడో తెలిసిన బస్ దిక్కుమాల కట్టడం చాలు లేక రేపు లెక్క పెట్టుకున్నాం అనే పెద్ద బాక్స్ ఒకటి ఉంది ఇవన్నీ తీసి బాక్స్ బాక్స్లో బొమ్మలు ఇది కలిపేసి వెళ్ళిపోతున్నాయి ఆ కన్వర్షన్ చూడండి ఒక్క క్షణం ముందు ఒక్క డాలర్ తేడా వచ్చిందంటే డిస్మిస్ చేసి పారేస్తాడు వర్కర్ అంత జాగ్రత్తగా ఆ కట్టాలని వసూలు చేసుకుని వాటిని అది తన సొమ్మని వాటి ఎందు ఆసక్తిగా వాటిని పెట్టిలో భద్రంగా పెట్టుకుంటున్నవాడు ఒక్క క్షణంలో ఇప్పుడు కెసినో వాడిది కాదు డబ్బు వాడిది కాదు ఏది వాడిది కాదు అన్నట్లుగా యాస్లో వెళ్ళి పడుకునేది ఇప్పుడు you look at yourself are you not doing that every day that proves one point అదేమిటంటే దేనితో నువ్వు సంగము కలిగి ఉన్నానని అనుకుంటున్నావో దానితో నీకు యథార్థముగా సంగము లేదు అని మీకే ప్రూవ్ అవుతుందా లేదా ప్రూవ్ అవుతుంది అయితే మనిషి మూర్ఖంగా ఉంటాడు తనకి తాను ప్రూవ్ అయిపోతున్నా కూడా ఇంకా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఇంకా అలాగే మనిషి మూర్ఖంగా ఉంటాడు సో చూడయా ఇంకీ పాటికి వదిలిపెట్టు వాడు నీ జోలికి రా వాడు నీ గురించి స్మరించటం లేదు వాడిని నేను ఎప్పుడో వదిలిపెట్టేశాడు నువ్వే ఇంకా వాడిని పట్టుకుని వెళ్ళాడుతున్నావు అని మీరు చెప్పారనుకోండి ఒక పెద్ద ఆయనకి మనసం పట్టిన పెద్ద ఆయనకి ఒక ఆయన చెప్పారనుకోండి అవును మరి అంతే బ్యాడ్ లక్ అని అనుకుంటాడు మళ్ళీ మనసులో పడుతుంది ఏమో ఇంకా ఇప్పటికీ నన్నే వాడు స్మరిస్తున్నాడేమో కాదుగా నేను స్మరించట్లేదుగా నువ్వు ఇంకా సంఘం పెట్టుకోకు నీకు వాడికి సంఘం లేదు అని చెప్పి అవును కరెక్టే అదే సత్యం అనుకున్న సంఘం లేకుండా ఏమో ఉందేమో అని మళ్ళీ ఆ రకంగా మిమ్మల్ని మీరు వంచుకోవాలని మీరు నిశ్చయించుకుంటే మిమ్మల్ని ఎవడు కాదరలేడు మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసి చేయకుండా మీరు నిద్రలోకి వెళ్ళేటువంటి ఆ ఘట్టాన్ని మీరు శోధన ఎందుకు చేయరు every day when you go to sleep you prove to yourself in a very unambiguous way that you are not connected to any of these things ani mali prove ayipothu untundi meeku prove ayipothu ante అవే అలా అదలాంటి బట్టి ఈ మెత్త వేదాంతం చెప్పొద్దు ఈ వేదాంతం చెప్పొద్దు అని అనుకుని నేను వీటన్నిటికీ కనెక్ట్ అయ్యే ఉన్నాను అని వీరు మళ్ళీ జాగ్రత్త వ్యవస్థలో అభివృద్ధిలో పడిపోతూ ఉంటాడు మళ్ళీ అదే రోజు రాత్రి వాడికి ఆ సుశుక్తి వీడికి పాఠం చెప్తుంది రే నువ్వు వీటికి వీటికి సంఘం లేదురా నాన్న రా నాలోకి రా అది సుశుక్తి తనలోకి తీసుకుంటుంది మొన్నటి పొద్దున్న మళ్ళీ కుక్కతో ఒక ఓంకర అన్నట్టుగా వీడు మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి సంఘంతో వస్తారు సంఘం ఉన్నది అని కాబట్టి అసంగత అతి దృశ్యతే సుశుక్తి అవస్థలో ఆత్మ అసంగము అనేటువంటి సత్యము చాలా దృఢంగా మనకి కనబడుతోంది ఇంకొకటి కనబడుతోంది ఏమిటంటే తెలిసిన జాగ్రత్త వ్యవస్థలో మనస్సు అదే ద్రష్ట అదే దృశ్యము కింద స్ప్లిట్ అయి ఫంక్షన్ చేస్తూ ఉంటుంది every time you see something that something is a projection of the mind only మనస్సు యొక్క ప్రాజెక్షన్ ఏది కాబట్టి మనస్సు చేత కల్పితమైన రూపాన్నే కళ్ళు చూస్తూ ఉంటాయి మనస్సుచే కల్పితమైన శబ్దాన్నే చెవులు వింటూ ఉంటాయి కాబట్టి మనస్సు ఏమవుతుందంటే ఇదంతా దృష్టి సృష్టి కదా మనం నేను చెప్పేది కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే అటు దృశ్యముగా ఇటు ద్రష్టగా పరిణమిస్తూ ఉంటుంది in every combination it becomes the దృశ్య అండ్ ఇట్ బికమ్స్ ది ద్రష్ట ఇప్పుడు మీరు జగత్తును చూస్తున్నాను అనుకుంటారు మీరు జగత్తును చూడరు ఆ జగత్తు నుండి మీ దేహేంద్రియాలలో కలిగే సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే చూస్తారు మీ కంట్లో వచ్చే ఆప్టికల్ సెన్సేషన్స్ని మీరు చూస్తూ ఉంటారు మీ చెవిలో వచ్చే సౌండ్ సెన్సేషన్స్ని ఆడియో సెన్సేషన్స్ని మీరు దర్శిస్తూ ఉంటారు మీ చర్మంలో వచ్చేటువంటి స్పర్శ సెన్సేషన్స్ని మీరు దర్శిస్తూ ఉంటారు ఇప్పుడు చల్లటి గాలి నాకు అనుభవానికి వచ్చింది అని మీరు అన్నారు మీకు చల్లని గాలి అనుభవానికి వచ్చిందా లేక ఆ గాలి నిమిత్తముగా చర్మమంతా ఒక చల్లదనం యొక్క స్పర్శ అనుభవానికి వచ్చిందా చల్లదనం యొక్క స్పర్శ మీకు స్పర్శ అనుభవానికి వస్తుంది తప్ప గాలి ఎలా అనుభవానికి వస్తుంది గాలి అనుభవానికి రాదు మీకు గంధము మల్లె పువ్వు చాలా బాగా సుగంధం మల్లె పువ్వు ముక్కులోకి వెళ్ళి కూర్చుంటుంటాయేమి మల్లె పువ్వు వల్ల ఒక చిన్న కణము ఒక మాలిక్యూల్ వెళ్ళి ముక్కులోకి వెళ్ళి అక్కడ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఆ సెన్సేషన్నే మీరు దర్శిస్తారు కాబట్టి you perceive your own sensations whole life whole life you perceive your own sensations who the mind you identify with the mind and perceive your own sensations whole life కాబట్టి సెన్సేషన్స్ అంటే కూడా అల్టిమేట్గా they are part and parcel the moment of mind only brain యొక్క మూమెంటే ఆప్టికల్ సెన్సేషన్ అంటే అర్థం ఏంటి బ్రెయిన్ మూమెంట్ ఏది ఆప్టికల్ ఆప్టికల్ నాలెడ్జ్ ఇక్కడ కలుగుతుందా ఇక్కడ కలుగుతుందా ఇక్కడ కలుగుతుందా అది మూమెంట్ బ్రెయిన్ ఉంది సౌండ్ నాలెడ్జ్ కూడా బ్రెయిన్ అంత బ్రెయిన్ మూమెంటే బ్రెయిన్ అంటే కొంత మైండ్ అనుకోండి అంత మైండ్ మూమెంటే తర్వాత వీటిని కాగ్నైజ్ చేసేది కూడా మైండే కాబట్టి మైండ్ ప్రతిసారి ఇలా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది ద్రష్ట దృశ్యం ద్రష్ట దృశ్యం ద్రష్ట దృశ్యం దీంట్లో సైకాలజీ ఉంది స్ప్లిట్ అవ్వటం అన్నది అది మంచిది కాదు స్ప్లిటింగ్ టు ది అపోజిట్స్ మంచిది కాదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇటు ప్లస్ అటు మైనస్ కింద విడిపోయిందనుకోండి స్పార్క్ వస్తుంది ఏదో చెప్పారు సరైన స్పార్క్ అంటారు మీకు ఒక సంగతి చెప్తారు ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని చూడగానే మీకు ప్రేమ కలిగింది ఈ లోపల మీరు ద్వేషించి వ్యక్తి వచ్చి కనపడ్డాడు వాడిని చూడగానే ద్వేషం కలిగి వాడిని చెడబడా తిట్టారు వాడు పోయాడు మళ్ళీ మీ పిల్లవాడిని చూడగానే మీకు ప్రేమ కలిగి ముద్దు పెట్టుకున్నారు ఇప్పుడు ఏమైపోయింది మీ సైకి ఏమైంది it is oscillating between the opposites opposites మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది అది ఏమన్నారంటే సైకాలజిస్ట్లో ఒక ఇమోషన్ ఇంకో ఇమోషన్ ఇంకో ఇమోషను పరస్పర సంబద్ధములైనవి కానీ సంబద్ధం కానివి కానీ ఇమోషన్స్ వరుసగా ఉండడం పెద్ద సమస్య కాదు కానీ diametrically opposite emotions one after అన్నది వచ్చినట్లయితే that creates a chasm chasm in సైటీ ఒక పెద్ద గీత గీసేసినట్టుగా బీట మారినట్టుగా అయిపోతుంది అంచేతనే ఇప్పుడు ప్రేమ ఇప్పుడు ద్వేషం మళ్ళీ ఇప్పుడు ద్వేషం ఇప్పుడు ప్రేమ ఇది మనుషులకి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అంచేతనే శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు ప్రేమ పెట్టుకో ద్వేషం వద్దు వదిలిపెట్టే ద్వేషం వదిలేదు ప్రేమ ఒక్కటే పెట్టుకో ప్రేమించగలిగిన చోట ప్రేమించు ప్రేమించలేకపోతే ఓ ధనం పెట్టుకో అంతేకాని ద్వేషం మాత్రం పెట్టుకోండి ఎందుకంటే మీరు ద్వేషించినప్పుడల్లా అంతకుముందు ప్రేమించారు ఇప్పుడు ద్వేషిస్తుంది మళ్ళీ ఇప్పుడు ద్వేషిస్తున్నారు మళ్ళీ తర్వాత ప్రేమిస్తున్నారు ఈ ఆపోజిట్ ఇమోషన్స్ మధ్యన మీరు నలిగిపోతూ ఉంటారు ఈ విధంగా మనస్సు జాగ్రత్త వ్యవస్థలో అలసి సొలసిపోతుంది సాయంకాలం అయ్యేప్పటికీ స్వప్నంలో కూడా ఏ పరిస్థితి కొనసాగుతుంది ఆ మనస్సుకి ఒకంత ఊరట శాంతి ఎప్పుడు లభిస్తుందో తెలిసిన సుశుక్తిలో లభిస్తుంది ఈ మనస్సు యొక్క గగ్గోలు లేని పరిస్థితి మీకు సుషుప్తిలో ఉంటుంది అంచేతనే ఆ సుషుప్తిని సంప్రసన్న అని సమ్యక్ ప్రసన్న ఆ సుషుప్త్యస్థ సుశుక్త్యవస్థాభిమానికి సంప్రసాద అని పేరు కాబట్టి నిద్రావస్థ సుశుక్తి నిద్ర అని అందరూ సంస్కృతంలో సుశుక్తి అనే అంటారు ఎందుకంటే నిద్ర అనేది ఇంకో పదానికి అర్థం ఇంకొకటి సుశుక్తి ఎవరైనా నిద్ర అంటారా నామడికి నేనే నేను నిద్ర అనగానే మళ్ళీ నేను వాపస్ తీసుకుని సుశుక్తి అంటున్నాను సుశుక్తి అవస్థ ఉందైతే ఆత్మలో మీకు రెండు అంశాలు స్పష్టంగా అనుభవానికి వస్తాయి సంప్రసన్న అసంగ కాబట్టి ఇంతకు ముందు రెండింట్లో లేని అసంగత లేని సంప్రసన్న వచ్చినది ఆ రెండింట్లో ఉన్న అసంగత ఇక్కడ కూడా మనకి అనుభవానికి వస్తుంది ఇప్పుడు మూడు అవస్థలని విడివిడిగా చెప్పడం అనేది ఇప్పుడు మూడింటిని కలిపి చెప్పాలండి ఏకవాక్యతయాతు ఉపసంహ్రియమాణం ఫలం ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చెప్తే ఆ చర్చకి ఒక ఉపసంహారం వస్తుంది ఉపసంహారం ఎప్పుడు వస్తుంది ఏకవాక్యత వచ్చి అంటే మూడింటిని కలిపి ఒకే టాపిక్ కింద తయారు చేయాలి ఇప్పుడు మూడు సపరేట్ టాపిక్స్ అయ్యాయి ఈ మూడు సెపరేట్ టాపిక్స్ కింద విడివిడిగా ఉంటే మనకి ఫలం సిద్ధించదు మనకి లాభం కలగదు ఫలం అంటే జ్ఞానం ఫలం ఇక్కడ ఆ వస్తుస్థితి వస్తువు జ్ఞానమే ఫలం అది మీరు మూడింటిని కలిపి ఒకే టాపిక్ చేయాలి ఏకవాక్యత చేయాలి చేస్తే ఆ ఫలం మనకి జ్ఞాన రూపమైన ఫలం వచ్చేస్తుంది అప్పుడు మొత్తం టాపిక్ని ఉపసంహారం చేయొచ్చు అది మిగిలింది ఆ ఫలం ఏమిటో తెలుసిన మీకు జ్ఞానరూపమైన ఫలము నిత్యముక్త శుద్ధ బుద్ధ స్వభావత అస్య అది అస్యాన్ని ముందు పెట్టుకోవాలి అస్యాన్ని తా వచ్చిందంటే దాన్ని ప్రథమాయకవచనం కింద మార్చుకోవచ్చు ఈ ఆత్మ ఈ ఆత్మ ఇప్పుడు అయం నిత్యశుద్ధ ముక్త స్వభావ అన్నా అస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావత అన్న ఒకటే తెలిసిందండి రెండో ఒకటే ఈ ఆత్మకి శుద్ధత్వము గలదు అన్న ఈ ఆత్మ శుద్ధము అన్న ఒకటే ఓకే కాబట్టి అస్య అంటే శాస్త్రీయమైన భాష మీకు అలవాటు అవ్వాలి శాస్త్ర భాష అలవాటు అవ్వాలి ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారనుకోండి ఇంగ్లీష్ పేపర్ అంటే డెకన్ క్రానికల్ కాదు ఏదైనా కొంచెం స్టాండర్డ్ ఇంగ్లీష్ పేపర్ చదివిన డెకన్ క్రానికల్లో అడ్వర్టైజ్మెంట్లు బొమ్మలో తప్ప ఉండదు వెతుక్కోవాలి ఎక్కడైనా ఏదైనా ఉందా అదే ఏదైనా హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అలా ఉంది మరి ఈ మధ్య నేను చదవట్లేదు నేను న్యూయార్క్ టైమ్స్ తప్ప ఇంక మిగతా అంతకంటే తక్కువ స్టాండర్డ్ చదవడం నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఎప్పుడైనా న్యూయార్క్ టైమ్స్ కనబడితే చదువుతా అయితే విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే న్యూయార్క్ టైమ్స్ వస్తారు పడవ స్వామి ఇస్తారు అప్పుడు చదివేస్తాము ఆ లెవెల్కి అలవాటు పడిపోయాక ఇంకా తక్కువ చదవబుద్ధి కాదు వాట్ ఎవర్ సో ఆ భాష భాష మీద మంచి పట్టు ఉండాలి భాష లేకపోతే శాస్త్రమే ఉంది అస్తు సో ఈ ఇప్పుడు ఫలం ఏమిటి ఫలం అంటే మీరు పండు కాయో లేకపోతే కర్మఫలం అలా అనుకునేది ఫలం అంటే ఇక్కడ జ్ఞానమే విచారానికి ఫలం ఏమిటి విచారణకి ఫలము ఈ ఆత్మ నిత్యము దేహానికి చావు పుట్టుక తప్ప ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేదు ఒక పాట విన్నాను పుట్టుక అండు కాకింద కాబట్టడం ఉంటే పుట్టుక చావు పుట్టుక లేదు బాగానే ఉంది అది బాగానే ఉంది తెలుగులో మీకు అవతల ప్రేరణ ఉంటుంది చావు పుట్టుకలు లేనిది నిత్యము తర్వాత ముక్తము చూడండి బంధం అన్నది ఆత్మయందు లేదు అది ఎప్పుడు ముక్తమే నిజానికి it is the mind which believes that it is in bondage and it is the mind which believes that it is liberated మీకు రహస్యం చెప్తా నేను మోక్షాన్ని పొందుతాను నాకు మోక్షం కావాలి నేను వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినాను వేదాంతిని అయినాను నేను మోక్షాన్ని పొందాను అని చెప్పే ఆ నేనుందే దానికి వాస్తవమైన ఆత్మకి ఏమీ సంబంధం లేదు ఏమండి ఆ నేను ఉన్నంత వరకు ఆ ఆత్మ కప్పివేయబడి ఉంటుంది తీరా ఆత్మ ప్రకాశించినప్పుడు ఇలా చెప్పేటువంటి నేను అనేది ఉండదు కాబట్టి ఈ నేను ఉంటే నేను ముక్తుడను నేను బుద్ధుడను అని ఉంది నేను బుద్ధుడను ఇప్పుడు వేదాంత శాస్త్రాన్ని తలకిందులుగా వర్ణించి నేను ముక్తుడనైనాను ఆ నేనుందంటే ఇంకా ముక్తి లేదు నేనుంటే ముక్తి లేదు ముక్తి ఉంటే నేను ఉండదు కాబట్టి ముక్తం అది ఇప్పుడు కొత్తగా ముక్తిని పొందేది కాదు తర్వాత బుద్ధము ఇప్పుడు జ్ఞానము అజ్ఞానము అనే ఆపోజిట్ పేర్స్ పుట్టుక చావు లేవు ఆత్మ ఎందు నిత్యము ఏమండి తర్వాత బంధము మోక్షము అనే ద్వంద్వము ఆత్మ ఎందు లేదు ముక్తము తర్వాత జ్ఞానము అజ్ఞానము అనే ఆపోజిట్స్ ఎందు లేవు బుద్ధము మన జ్ఞాన జ్ఞానాలు ఎలా ఉంటాయో తెలుసునండి ఇప్పుడు నాకు రష్యన్ భాష రాదు అంటే అజ్ఞానం ఇంకొకరికి సంస్కృతం కాదు అజ్ఞానం ఇప్పుడు ఈ ఆత్మకి అజ్ఞానాలనే ఉంటాయంటారా లేకపోతే నేను ఇంగ్లీష్లో పండితుడిని జ్ఞానం ఇంకొకటి రష్యన్ భాషలో పండితుడు జ్ఞానం ఈ భాషా పండించాలనే ఆత్మ ఉంటాయంటారా ఆత్మ స్వయం ప్రకాశం ఇటు జ్ఞానాన్ని అటు అజ్ఞానాన్ని కూడా సమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది తప్ప దాని నుండి వేమీ ఉండవు శుద్ధము అంటే పుణ్యము పాపము ఇవి ఆత్మ ఎందు ఉండవు ఇదండి ఫలము ఆత్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావము ఇది ఫలం ఈ ఆత్మయే రాముడు ఆత్మారామో విరాజతే ఈ ఆత్మయే రాముడు ఆ రామనామామృతాన్ని మనకి శ్రీ కొండలరావు గారు పానం చేయిస్తారు ఇప్పుడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమేవాశిష్యే